అరవకు నేను పొలానికి వెళ్తున్నాను త్వరగా వచ్చేస్తాను నీ కోటీస్ కనిపిస్తే నాకు చెప్పు ఓ దయచేసి నన్ను ఒక లాక్కు మరో ఐదు నిమిషాల్లో మీటింగ్ ప్రారంభమవుతుంది అవుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వాలి డూక్ నీ కోటీస్ ఏమైనా కనిపించాడా లేదు నేను అతను చూడలేదు ఇంతకే ఏం చేస్తున్నాను ఓ ఓ యా జెర్సీ ఆవులు హే బెనీ బాయ్ ఓడిస్ ఎక్కడైనా కనిపించడా ఓడిస్ ఇప్పుడు ఎక్కడుంటాడో నాకు ఖచ్చితంగా తెలుసు మీరు మాత్రం కి దూరంగా ఉండండి సరేనా నువ్వు ఎలాగంటే అలాగే బ్యాండ్ మీటింగ్ కి మరెప్పుడైనా ఎప్పుడైనా వస్తాం అవును మరెప్పుడైనా అవును వస్తాం తప్పకుండా నేనేదో తొక్కేశాను నా కాలుకి చూడు ఏటా ఓడిస్ ఓ బెన్ నువ్వు దిగులు పడకు తను మీటింగ్కి త్వరగా వచ్చేస్తాడనుకుంటా సరే ఎక్కువ చూసుకుంటాను తను వదిలేయమన్నాడు చూడండి మిత్రులారా మనతో ఒప్పందం నిజానికి ఇది నా ఐడియానే దీని పేరే హిల్ సర్ఫింగ్ చూసుకుంటాను చూసుకుంటాను మనకేం కాదంటే కమాన్ ఏం కాదు ఇదంతా సురక్షితం సర్ఫింగ్ సురక్షితంగా ఉండదు ఇప్పుడు అన్నది నిజమే ఓకే ఉప్పు నాకుదాం ఇక మొదలెట్టాలి నేను ట్రై చేస్తా నాకిష్టం నేనే ముందు వెనక్కిళ్ళు ఆగండి మీరందరూ చేస్తారు రెడీ ఒక్క క్షణం ఫోటో తీసుకుంటా చెప్పండి రండి ఈ ఆపిల్ నీకు ఎక్కడిది ఈ ఆపిలా ఓ నిజానికి ఇది దీనికి ఓ తగులుకొని ఏంటి ఏంటి ఏంటి ఏం జరుగుతోంది కొన్నిసార్లు మనం అనుకున్నట్టుగా ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదే జరగదు through. Down the far when the sun gets high, to the dust begin. What we got when the storm comes, rain to the fall. Chilling in the sun, sun having a ball. I'm in the mud, I'm in the mud, in the mud, మిత్రులారా గట్టిగా పట్టుకోండి పట్టు వదలద్దు మనం రాకని ఆరవని అరవకు గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ మీటింగ్ మొదలు పెట్టడానికి ముందుగా మనం ఒక బర్త్డే జరుపుకోవాలి ఎవరెట్ కుక్కకిది పదమూడవ బర్త్డే ఇన్నేళ్ళు ఎన్నో కష్టాలు పడ్డావు కదా అలాగే ఓ విషయం గుర్తుంచుకోండి వాట్సాప్ <clears throat> పాపా అసలు నేనెందుకు ఇంత ఆలస్యంగా వచ్చానోనని నువ్వు నన్ను అడగాలనుకుంటున్నావు కదూ నా నా ఒంటి మీద కోడి ఈకలు బంకలా అనుకుంటున్నా నల్ల చమరు నిజరిగే జరిగింది ఉంటే నువ్వు ఆపుకోలేవు నీకు జోకలంటే ఇష్టం కదా ఆ విషయం మాకందరికీ తెలుసు నీకు తెలుసు కదా దయచేసి ముందు కూర్చో కానీ ఆవ్ ఆవ్ ఆవ్ సరే కూర్చుంటా ఎక్స్క్యూజ్ మీ hmm. oh, ఏమి అనుకోకు ఉంది hmm. ముందే చెప్పినట్టుగా ఈ రాత్రి సమావేశంలో ఉచిత జ్యూస్ కూడా ఉంది అందరూ కాస్త నిశ్శబ్దంగా ఉండండి ఓ సరే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది గ్రే మార్కెట్ సరుకుల గురించి ప్రస్తుతం అండర్ గ్రౌండ్ గోఫర్ల నుండి మనుషులు ఉపయోగించే వస్తువులు కొనడాన్ని ఖచ్చితంగా నిషేధిస్తున్నానని మళ్ళీ మీకు మరోసారి చెప్తున్నాను <laughs> సరే సరే మనం తర్వాత మాట్లాడుకుందాం నిన్నే కొట్టలే త్వరగా ఫ్రాంకీ నేను బతుకున్నంత వరకు నువ్వు ఓపెన్ చేయొద్దని చెప్పానా లేదా నీకేమన్నా బతిపోయిందా త్వరగా సారీ ఏమనుకోకు ఫ్రాంక్ దాటిపోయాడు ఎలాంటి నైకి కావాలో త్వరగా చెప్పు యా యా నేను వెళతాను mister Jordan wrong hmm. uh, తర్వాతి అంశం బాగా గుర్తుంచుకోండి ఇది తోడేళ్ల కాలం అవి కనికరమే లేని క్రూరమైన జంతువులు రూల్ నంబర్ వన్ ఎప్పుడూ గుంపులుగా ఉండండి రూల్ నంబర్ టూ అందరూ ఎప్పుడూ కంచెలోపలే ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇక నంబర్ త్రీ బయట తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఓకే అన్ని గుర్తుంచుకోండి త్వరగా వెళ్ళాలి బయటికి వెళ్ళాలి పెద్ద పెద్ద అడుగులు వెయ్యాలి దయచేసి ఒక్క నిమిషం ఆగలవా నాకు భయంగా ఉంది ఓకే మైల్స్ నువ్వేమనుకుంటున్నావు నువ్వు అదృష్టవంతుడివి పశువులన్నిటికీ నాలుగు కాళ్ళు ఉంటాయి కానీ నీకు మాత్రం ఒకటి ఎక్కువగా ఉంది ఏమంటా ఓకే చాలా మంచిది కూర్చో సరే కూర్చుంటున్నా ఓకే మొదటగా నీకింతకు ముందు ఫోన్ చేసింది ఎవరో తెలుసుకోవాలని నాకు అస్సలు లేదు అది గోఫర్స్ అనుకుంటావునా అది వద్దు నాకు అవసరం లేదు అతను గోఫర్సేనా అది వద్దు చెప్పకో నాకు అవసరం లేదు అసలు నువ్వెందుకు ఇలా చేస్తున్నా నా గురించి నువ్వు కొంచెమైనా ఆలోచించవా అంటే ఇది ఇది నీ గురించి ఉదయాన్నే నువ్వు ఎక్కడికిలా ఓడిస్ ఎంతో సరదాగా గడిపాను నువ్వు కూడా ట్రై చేస్తావా అది అది చిన్న నవ్వుతో మొదలై భలేగా ఉంటుంది కంచె చుట్టూ కాపలా కాయడంలో సాయం చేస్తానన్నావు ఇది తోడేళ్ల కాలం అని నీకు తెలుసు తోడేళ్ళ నాకు అర్థం కదా ఏమవుతుందండి అవి తోడేళ్లేగా పైగా అవి ఇంతే మనమేమో ఇంత అసలు చేయగలవు ఇంకా నువ్వెంతో నేర్చుకోవాలి కంచె గురించి నాకు బొత్తిగా అర్థం కావడం లేదు అది వాటిని అడ్డుకోలేదు ఆ కంచ మన హద్దును సూచిస్తుంది నేను ప్రాణాలతో ఉన్నంత వరకు ఆ కంచె లోపల ఏ ప్రాణికి ఎటువంటి హాని జరగదు ఓకే అదిగా నువ్వు చేసేది నువ్వు నువ్వు నన్ను నాయకునిగా చేయాలనుకునే ప్రయత్నాన్ని దయచేసి మానే నేను దానికి తగను నేను నాయకుని అయితే అన్ని మారిపోతాయి ఎవరి రక్షణ వారిదే అవుతుంది నిజానికి అలాగే ఉండాలి ఓడేస్ బలవంతుడు ఎప్పుడూ తన కోసమే ఆలోచిస్తాడు అతి బలవంతుడు ఇతరుల గురించే ఆలోచిస్తాడు బాగుంది కానీ నా దగ్గర పని లేదు ఈ రాత్రి గస్తీ నీది నేను వచ్చేస్తాను ఓడిస్ ఏదో ఒక రోజు నువ్వు పెద్దవాడివి కావాలి ఇలా అల్లరి పనులు చేస్తూ కాలం గడిపితే నాకు సంతోషంగా ఉండదు ఉండదా అయితే చూడు And పిట్టలని తినేయగలను నా ఉద్దేశం <laughs> ఇక్కడ సరదాగా ఉంటుందని <laughs> చేస్తున్నావు నేను మీ మీద ఆటో ఇటు గింతతో కొత్త రకం ఆట కలిపి పెడుతున్నా ice cream use cream cream ఇలా చూడు నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు నువ్వు బలగా ఉన్నావు కానీ నువ్వేమో వింతగా కనిపిస్తున్నావు చెప్పు నేను బూచిని నేను బూచిని <laughs> సరే ఇప్పుడు నువ్వు చెప్పు baa baa black sheep black sheep <laughs> నా వంతు నా వంతు సరే బుజ్జి ఇక పరిగెత్తు బై ఓడీస్ ఆల్ రైట్ ఇంతకి ధనవరు ఎక్కడి నుంచో వచ్చారు రైతు వాళ్ళని చేర్చుకున్నాడు థ్యాంక్ యూ రైతు చూడు వాళ్ళ మందకి ఏదో అయి ఉంటుంది తప్పించుకుని ఉంటారు తనకు నేస్తం కావాలి ఎక్స్క్యూజ్ మీ నువ్వెవరో నాకు గుర్తుకు రావడం లేదు ఏంటిది ఓ, ఎలా కడుపుతో ఉన్నా అవును అదే నేను అనేది నిజానికి అది అంతగా కనిపించట్లేదు అంటే నా ఉద్దేశం ముఖ్యంగా నువ్వు నిలబడి ఉన్నప్పుడు సూటిగా చూస్తే కనిపించదు కాకపోతే నువ్వు పక్కకు తిరిగినప్పుడు మాత్రం అది కొద్దిగా కొద్దిగా కొద్దిగా కనిపిస్తుంది <clears throat> నేను నేను ఓటిస్ని దూరంగా ఉండు డేసి తన వాలకం చూస్తుంటే ఏదో తేడాగా కనిపిస్తున్నాడు కాదు అది నేను నేను ఒక చుంచెలకను C X X N U నువ్వు నా ప్రాణం తీస్తున్నావు మిత్రమా పశువులు కొట్టానికి నేను నీకు స్వాగతం చెప్తున్నాను నీకు నీ వాళ్ళందరికీ అవసరం లేదు మాకు అవసరం లేదు మాతో నేస్తమా వేలు కాదు తను నా స్నేహితురాలు బెస్సి తను కొరకరాని కొయ్య <laughs> నిన్ను కలుసుకునేందుకు సంతోషంగా ఉంది యా నేను కూడా ఆ <laughs> విషయం చెప్పనా వాటిని మార్చేయి సరేనా ఓ బాయ్ తను నిన్నే పట్టించుకోవట్లేదు కానీ తన ఫ్రెండ్ నాకు బాగా నచ్చింది కూర్చో డైసీ పువ్వులు కూడా చాలా అందంగా ఉన్నాయి hmm. చూసావా సరిగ్గా టైంకి వచ్చాను నేను సరేలే పెనెక్కింది అబ్బ పెనెక్కింది కాలు పెనెక్కింది కొంటున్నాయో హలో సుపుత్ర డాడ్ నేను అదే ఆలోచిస్తున్నాను నీ సంజేషి ఏదైనా ఒప్పుకుంటాను నిజంగానా అవును అదే అదే మంచిది అనుకుంటాను అదే ఓకే నేను నీ నమ్మకాన్ని బొమ్మ చేయను కాకపోతే నేను కొంచెం ఎంజాయ్ చేయాలి ఎంతో అద్భుతమైన రాత్రి ఇలాగే ఒకరోజు నీ చెల్లెలతో ఇక్కడే కూర్చున్నా కానీ నాకు చెల్లెలేదు అవును నిజమే నీతోనే కూర్చున్నా కంగారు పడ్డావా నువ్వు హ్యాపీయేనా అవుననుకో గ్రేట్ ఎందుకంటే నేను ఒకటి అడగాలనుకున్నాను ఆ, నా స్నేహితులంతా ఈ రోజు రాత్రి పశువుల కొట్టడానికి వెళ్తున్నారు నన్ను కూడా రమ్మని ఎంతగానో బలవంత పెడుతున్నారు వాళ్ళందరితో పాటు నేను కూడా పాట పాడాలట నేనేమో వీలు కథను చెప్పాలనుకున్నాను కాకపోతే వాళ్ళు వినలేదు వినలేదు నేను స్పష్టంగా చెప్పాను నా షిఫ్ట్ లో మా డాడీ రాత్రి పనిచేయనన్నాను ఐ మీన్ అదే నా షిఫ్ట్ తనది కాదు తనది కాదు అన్నాను నిజమేగా నేను స్వార్థపడి కాను నాదెప్పుడు నాది అంతేగా నువ్వేమనుకుంటున్నావు నేను దీన్ని మరీ ఇంతగా పట్టించుకుంటాను అనుకోలేదు నేను దేనికైనా బాధ్యత వహిస్తానని ఎప్పుడూ అనుకోలేదు కానీ అదంతా ఒకే రోజున మారిపోయింది నువ్వు నాకు కనిపించిన రోజున నేను పచ్చిక బయళ్లలో మేస్తున్నప్పుడు నాకొక దూడ ఒంటరిగా కనిపించింది దిక్కుతోచని స్థితిలో నువ్వు నాకు పీడకలలా మారక ముందు అదే ఆ రాత్రి నేను ఇంటికి తీసుకెళ్లాను నిజానికి నేను బాధ్యత తీసుకుంటాననుకోలేదు ఆ సమయంలో నేను ఆకాశం వైపు చూశాను ఆకాశంలో తారలు సంతోషంగా నాట్యం చేయడం గమనించాను సరిగ్గా అప్పుడే నీ బాధ్యత తీసుకోవాలనుకున్నాను నా బాధ్యత నాకు తెలిసింది నువ్వు నాకు అది అర్థమయ్యేలా చేశావు నువ్వు నా ప్రాణానివి అయినా నువ్వు వెళ్తానంటున్నావు అవునా అవును నేను వెళ్ళాలనుకుంటున్నాను కాకపోతే నువ్వు చెప్పింది నాకు అర్థం కాలేదని కాదు కానీ అర్థం కాదని నేను అనుకోలేదు అర్థమైనా నాకు అది అర్థం లేనిది నిజంగా అర్థం లేనిది ఎంతో తెలివిగా మాట్లాడుతున్నావు వెళ్ళి సరదా చేసుకో నేను నీ షిఫ్ట్ చూసుకుంటాను థ్యాంక్స్ డాడ్ నువ్వు మంచోడివి ఓడేస్ యా అతి బలవంతునిగా ఉండు యా యా అలాగే ఖచ్చితంగా నిన్ను నువ్వే చెప్పావుగా బలవంతుడు తన కోసమే ఆలోచిస్తాడు అతి బలవంతుడు ఇతరుల కోసం ఆలోచిస్తాడు అని అంతేగా అది బుర్రలో ఉంది చూసావా నేను నేర్చుకున్నా Mr. Bomba! We all is a bombastic, romantic, fantastic lover. She call me Mr. Bombastic, tell me fantastic. Put me on me box, she says I'm Mr. Romantic, call me fantastic. Put me on me box, she says I'm Mr. Rowe. Smooth. ఎవరిక్కడ అది నేనే వాట్సాప్ ఓ మారివ్వండి కొట్టు రైట్ బాయ్ ఇది నా కొట్టు మొత్తానికి భలే హుషారుగా ఉన్నాడు అంతేకాదు చాలా అందంగా కూడా ఉన్నాడు Only song you will hear is the beating of my heart And we will mmm, mm, and have some sweet pillow talk And bombastic, and fantastic Mr. Pum Pum Pum Please give him the one and only big cheese ఈ రాత్రి మనం రెచ్చిపోతున్నాం నీ మురికి గిట్టలు కింద పెట్టు కోవలటి నీ నెత్తి మీద పెట్టుకు నీ గిట్టలతో కొట్టం పరుగు తీయకు నువ్వు మంచి గుర్రాలు ఓకే నువ్వు ఎవరిని చూస్తున్నావు టర్కీ నేను పెళ్ళైన కోడి పుంజును మొదవరికైనా లైన్ వేసుకో టర్కీ పాటలంటే మనం పడిచేస్తాం అవన్నీ మీరు విని చావాలి మీరు పడి చచ్చే పాట ఇప్పుడు మీకు వినిపిస్తాం <laughs> ఓకే ఆ పాట పాడే చచ్చినోడెవరు మీ అందరికీ తెలుసు మీ అందరి కోరికపై మీకు ఆ పాట అమ్మాయిలు మీ ముందుకొస్తున్నాడు మన ఆస్థాన గాయకుడు ఓటేష్ అతని బృందం రాత్రంతా పార్టీలు ఉంటూనే ఉంటాయా ఇంతకీ ఇంతకీ ఆ రైతు ఏం చేస్తున్నట్టు నీకేమైనా తెలుసా నేను పోలీసులు కుదరదు నేను ఎవరికైనా ఫోన్ చేస్తాను ఎప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేస్తాను ఎందుకంటే నేను వింటున్నారా మీకే చెప్పేది నేను మీలా పప్పులా కూర్చొని టీవీ చూస్తూ ఉండలేను ఓకే ఇలా చూడండి నాకు ఇది ఏమాత్రం నచ్చలేదు కుర్రాడు వచ్చాడు వస్తున్నాను జాగ్రత్త జాగ్రత్త పట్టుకున్నాను పీజో పీజో పీజో థ్యాంక్స్ మీకు చిల్లర కావాలా ఉంచుకో నిజానికి మీరు ఎన్నెన్నో పీజాలు ఆర్డర్ చేశారు అవును మేము మనుషుల పార్టీ చేసుకుంటున్నాం ఓ చిన్న పార్టీ <laughs> అంటే ఓ చిన్న పార్టీ చేసుకుంటున్నాం మానవత్వం పార్టీ నాకు పార్టీ సెట్ చాలా ఇష్టం నేను లోపలికి రావచ్చు ఓకే సరే అయితే మళ్ళీ కలుద్దాం నా చెయ్యి పడిపోయింది అది నకిలీ చెయ్యి అనుకుంటా నా ఉద్దేశం వావ్ నిజానికి నాకు ఎంతో జాలేస్తోంది నేనేమైనా సాయం చేయనా వద్దు నాకేం సాయం వద్దు అది నేను అలాంటి వాటికి విరుద్ధం నేను నో హెల్ప్ అని ఓ ఓ కూల్ నేను లోతాన్ని మరి దీని సంగతి ఏంటి మరేం పర్లేదు నువ్వే ఉంచుకో అది మురిగ్గా ఉంది నిజంగానా అలాగేలే మిత్రమా నాకు చెయ్యి దొరికింది అది నీ అదృష్టం డూడి డూడి డూ I won't back down. No, I won't back down. You can stand me up at the gates of hell, but I won't back down. Gonna stand my ground, won't be turned away. మరొక పని తగిలినందు వల్ల ఆలస్యంగా వచ్చావు దయచేసి క్షమించండి ఇప్పుడు మేము మీలో ఆరుగురినే తీసుకెళ్లబోతున్నాం ఎవరైనా నోరెత్తితే వాళ్ళను కూడా తీసుకెళ్లిపోతాం సహచరులు కావలసింది తీసుకోండి ఈ రాత్రికి మీరు ఏ కోడిని తీసుకెళ్లలేరు అర్థమైందా అంటే మమ్మల్ని అడ్డుకుంటారా మీకు అంత ధైర్యం వచ్చిందా నిజంగానే అడ్డుకుంటారా కోడి నీకంత సీనుందా నేను కాదు అదుగో బెన్ ఎలా ఉన్నావు బెన్ ముందే కనిపించుంటే హలో చెప్పేవాళ్ళం ఆ కోడిని కింద పెట్టు డాక్ అలాగే బెన్ <laughs> నువ్వు ఎలాగంటే అలాగే మేమిటిని ముద్దు చేస్తున్నావు అంతే కోళ్ళంటే మాకెంత ఇష్టమో నీకు తెలుసుగా <laughs> అలాగే నా గురించి తెలుసుగా లడీ కిల్లర్ నిజం చెప్పాలంటే నువ్వే ఎప్పుడు మా దారికి అడ్డుగా ఉంటున్నా మేము ఆరుగురు ఉన్నాం కానీ నువ్వు దున్నలా ఒక్కడవే ఉన్నావు back, but none are dead. With my dead by my side. Alright, Odes, bike lepo, bike kindaki, bike kindaki. Ow! Harak kado, lepo. Ow! Allar <laughs> vedva. <laughs> చేయాలి తోడేళ్ల నుంచి మనల్ని ఎవరు కాపాడతారు ఎవరి అయినా పిస్టల్ ఉందా నిశ్శబ్దం దయచేసి ఎవరు గొడవ చేయకండి మనం మన సమావేశాన్ని ప్రారంభిద్దామా డ్యూక్ ఎవరిది నిర్వహిస్తున్నారు అది తెలుసుకోవడానికి ఇదంతా మీటింగ్ ఎవరు నిర్వహించాలో తెలుసుకునేందుకు మీటింగ్ ఈ ఐడియా చాలా బాగుంది మీటింగ్ లో అదే చర్చిద్దాం ఎలాగో బెన్ లేడు గనక ఈ పని ఎవరో ఒకరు చేయాలి కాబట్టి స్వయంగా నన్ను నేనే ప్రతిపాదిస్తున్నాను చూడండి కుక్కలు అప్రమత్తంగా విశ్వాసంగా ఉంటూ రక్షణ కల్పిస్తాయని మీ అందరికీ తెలుసు కానీ కుక్క తోక వంకర అంటారు తోక వంకరగా ఉండే నాయకుడు మాకు అక్కర్లేదు కూడా వద్దు నా తోక కూడా చూసుకోలేండి నా తోక వంకర కాదు ఇంకేదైనా చెప్పండి ఒక్కసారి ఒంటరిగా బోరు కొడుతుంది అంతే నువ్వు మురికి నీళ్లు తాగటం నేను కళ్ళారా చూశాను నువ్వు మురికి నీళ్లు తాగుతావు తాగుంటా మనం విషయానికి వద్దాం <clears throat> దయచేసి నువ్వేమీ అనుకోకు నీకున్న లక్షణాలను బట్టి నువ్వు ఎప్పటికీ నాయకునివి కాలేవు అంటే నీ ఉద్దేశం నీ ఉద్దేశం చెప్పలేదు హే అది సరదా కోసమే చేశాను <laughs> కావాలని చేసింది ఏ మాత్రం కాదు సరే ఒప్పుకుంటాను బంతుల్ని తీసుకొస్తా అదొక చిన్న లోపం అంతే అలాగని మీరు నన్ను ఇలా అనకూడదు సరే సరే సిద్ధంగా ఉండండి అందరూ నాకు ఓటేయడానికి సిద్ధంగా ఉండండి కొత్త నాయకుడిగా పోటీ చేస్తున్నాను నాకు ఓటేయడానికి ఎవరున్నారు వ్యతిరేకించేవారు నా చేయి కనిపిస్తోందా చూడండి నేను చెప్పేది వినండి ఓడిస్ తన స్థానాన్ని తీసుకోవాలని బెన్ ఎప్పుడూ భావించేవాడు అయితే ఓకే ఓడిస్ మన నాయకుడు నేను ప్రతిపాదిస్తున్నాను ఏ అంటారు <laughs> <laughs> అలాగే కానివ్వండి నన్ను పట్టుకో చూద్దాం లైన్లో ఉండండి <laughs> మేము నిన్ను పోగొట్టుకోలేము నాకు తెలిసి అది సరైన పని అనుకుంటాను ఓడి ఇప్పుడు కాదులే వదిలే వద్దు నువ్వేం చేస్తున్నావు కమాన్ ఏంటిది ఓరి దేవుడా ఏమిటి పని ఇది ఒక పిచ్చి ఆసుపత్రి చాలా బ్రహ్మాండంగా ఉంది కదూ ఆ సాకర్ బాల్తో దాన్ని కొట్టాలి Yeah! ఇప్పుడు నేను చేస్తాను చూడండి ముందుగా నేనే నీకు అభినందనలు చెప్తున్నాను నువ్వే మా నాయకుడి నేనా ఓ ఓ ఓ మైల్స్ నేను నాయకుడిని కాను నేను ఆ పని చెయ్యలేను అది అది నా బాధ్యత కాదు అది నిజమే కానీ నిన్ను ఎన్నుకున్నా ఏకగ్రీవంగా కంగ్రాచులేషన్స్ బాస్ అందరికీ మతిపోయిందా ఇది ఇంకా పగలే రైతు తిరిగి వచ్చేస్తాడు మీరు మరీ విపరీతంగా చేస్తున్నారు కమాన్ <laughs> ఓడిస్ <laughs> నీ బలహీనత ఏమిటో నాకు తెలుసు వైల్డ్ oh. మైక్ ఏంటి wild Mike wild Mike wild Mike <laughs> నేను ఆ పని చేయలేను సరేనా అలా జరగడానికి వీల్లేదు మీలో ప్రతి ఒక్కరూ మీకు కేటాయించిన స్థానాలకు దయచేసి వెళ్ళిపోండి ఇదేమీ బాలేదు నేనెప్పుడు డాన్స్ చేయడం లేదు మీరు వైల్డ్ మైక్ అనకండి నన్ను బయట పడేయి నువ్వు కాదంలే ఓడేస్ స్వతహాగా నీకు పార్టీలంటే ఇష్టం చూడు ఇంతకీ అది ఏ రకం జంతువు అంటావు నాకు తెలీదు కానీ ఖచ్చితంగా డాన్స్ చేయగలదు మనం దాన్ని చంపేయాలి ఒకసారి కరోనా చేతికివ్వు చేయకుండా ఎలా ఉండగలను తను మిమ్మల్ని చూసేశాడు అతని చంపేసి ఉండేవాడివి నాడి కొట్టుకుంటోంది ఓ ఇది ఘోరం మరీ ఘోరం ఎంతో ఘోరం ప్రతి ఒక్కరూ నిశ్శబ్దంగా ఉండండి మొట్టడకుండా ఉండండి మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం ఏం చేయబోతున్నాం ఏంటి అధ్యక్షుడు నువ్వే మా నాయకుడివి నడిపించు అది అది దీనికి వర్తించదు పరిస్థితులను బట్టి ఇది పూర్తిగా భిన్నమైన అనుమానితుడు ఏ- ఏమంటారు ఓ మనం ఈ బాడీని ఎక్కడైనా పడేయాలి ఇతను మనల్ని చూసేశాడు ఇతను ఎలాగైనా దెబ్బ కొట్టాలి ఇతన్ని వదలకూడదు ఎవరు దెబ్బ కొట్టకూడదు ఈ రైతు చాలా మంచివాడు మనకెంతో మేలు చేశాడు అతను వీగన్ దేవుడు అతని దీవిస్తాడు ఓ అసలు శాకాహారం ఏంటి అది నాకు తెలుసు నాకు అర్థమైంది వాళ్ళ ముఖం ఉన్న వాటిని ఏది తినకూడదు కాదు కాదు కాయగూరలు తినేవాడిని అవును శాకాహారులు చీకట్లో తింటారు కదా రాకాసి గబ్బెలం కామాన్ కనీసం చీజ్ తినరా చీజ్ మాత్రమే కాదు వీగన్లు పాల ఉత్పత్తులు ఏవి తినరు కేక్ లో గుడ్డు ఉంటుంది పాల ఉత్పత్తులు లేవు అవి పాల ఉత్పత్తులు కావా అవి నాకు ఇష్టం నేను వీగన్ గా ఉండలేనా నాకు మోసం వాసన అంటే ఎంతో నచ్చుతుంది మనకింతకు మించి మరో అవకాశం లేదు చూడండి ఇది ఒక గుహ నాకంటే కూడా చాలా పెద్దగా ఉంది చూసి ఇతను మేలుకోక ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాం సరేనా సరే ఇదిగో దీని చూడు ముక్కుకు దూరంగా పొట్ట మీద నేల మీద ఇప్పుడు దూకుతాను <laughs> book. విషయం ఏమిటంటే తను ఇక్కడ కూర్చొని చదువుతున్నాడు ఇంతలో ఏదో అతని తల మీద పడింది ఆ తర్వాత తేలిగా తేలిగ్గా ఉంది దాంతో బొప్పి కట్టదు పోనీ ఇలా చేస్తాను నువ్వు చాపుతావా మనకు కొంచెం పెద్దదిగా కావాలి ఓ నేను యాపిల్ తీసుకోవచ్చా ఓ ఇది ఎలా ఉందంటావు ఓ అతను నమ్ముతున్నాడు అతను నమ్మటం లేదు నమ్ముతున్నాడు అతను నమ్మటం లేదు లేదు అతను నమ్ముతున్నాడు మీరు ఆ పని చెయ్యడం ఆపుతారా మీరు అతని కళ్ళకు గంతలు కట్టండి నేను అతని తన్నబోతున్నాను ఓకే వెళ్దాం ఏయ్ చూడండి కొత్తదిలా ఉంది నాయకుడిగా ఉండడం పెద్దగా కష్టంగా ఏమీ లేదు నేనేమంటానో తెలుస్తుందా మీకు అది అర్థమవుతుందా యా హాయ్ హే ఎలా ఉన్నారు అంత బాగున్నారా యా ఓ అయితే ఇది ఒడిశా ఆలోచన యా మాది రెండవ శ్రేణి దళం ఏదైనా మాకు అనుమానాస్పదంగా కనిపించినట్లయితే మేం వెంటనే కాగితో కబురంపుతాం నేను ఇప్పుడు ఆ పని మీదే ఉన్నాను నేను చెప్పేది విను వెల్ ఈ క్షణంలో నేను చాలా బలంగా ఉన్నాను ప్రస్తుతానికి మనం పరిశీలిద్దాం అలాగే <laughs> గమనించు రెడీ నీకేం కాలేదుగా ఎముకోలేని తెల్ల మాంసమా నాకు నాకు నాకు ఆకలి కాలేదు నేను ఎవరు నిత్యం తలుచుకోలేదు అదేంటో తెలుసా ఏం జరిగింది ఏంటి ఏంటి ఏం జరిగింది ఓకే తర్వాత బాండెడ్ చుట్టూ ఒక రౌండ్ తిరిగి తర్వాత హలో పార్టీ ఒక్కసారి ఇలా చూడండి ఇదిగో ఇదే మా కొత్త అనుబంధం కంగ్రాట్స్ <laughs> ఓ టాయ్స్ ఓ ఒకసారి అలా చూడు దీన్నే కౌటి పింగ్ అంటారు వాళ్ళని చూస్తుంటే కోపం తన్నుకొస్తోంది నేను ఆ తుంటరి పిల్లల పని పడతాను నువ్వేమంటావు నేను నాయకుణ్ణి ఓ, ఓ, ఓ, ఓ, మనం మాట్లాడుకోవాలి మాట్లాడుకుందామా మాట్లాడితే మాట్లాడు లేదంటే లేదు టాకీ ఆ పదండి పడదా నేను మీకు అప్పుడే చెప్పాను కదా దాన్ని కౌ టిప్పింగ్ అంటారు అని ఓర్ నాయనో ఓ ప్రతిరోజు ఇదే అయిపోయింది నాకు ఆ సంగీతం మళ్ళీ వినిపిస్తోంది మీకు వినిపిస్తోందా ఈ రైతుకు హద్దు లేకుండా పోతుంది నేనెవరికైనా ఫోన్ చేయాలి ఎవరికైనా ఫోన్ చేయాలి అది కాదు నేను అలాగే రాండల్ బయట ఒక ఆవుంది అది ఆవుల కొట్ట ఆవులు బయటే ఉంటాయి కాదు నా ఉద్దేశం మనింటి బయట సరిగ్గా మనింటి బయటే అది అచ్చం దెయ్యంలా తిరుగుతోంది మేస్తోంది చూడు ఆవుల కిళ్ళు అసలు నచ్చనే నచ్చవు వాటికి పచ్చిక బయళ్ళు ఎక్కవాలి అవి అక్కడే మేత మేస్తాయి మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు నాకేమి మతి పోలేదు హార్మోన్ల సమస్య కోసం నేను మందులు వాడుతున్నాను నువ్వక్కడలా కూర్చొని నాకు మతిపోయిందని ఊహించుకోకు నాకు తెలిసి నీకు మతిపోయినట్టుంది అది ఎటు పోయిందో నాకు తెలియదు వెళ్ళిపోయింది ఎందుకు ఇలా గొడవ పడుతూ ఉంటారు నువ్వు మళ్ళీ నా కాల్ చెప్పు ఇదంతా బాగుంది అదిరిపోయేంత బాగుంది నాకు ఈ కొత్త ఓడీస్ అంటేనే ఇష్టం ఓకే ఈ పని అలా చాలా గుర్తుందా లేదు తనకు గుర్తుంది నాకు గుర్తుంది అవును తనకు గుర్తుంది తన గుర్తించుకున్నాడు వెంటనే Show up to the dance, won't teach some dancing. మిత్రమా ఇది కలో నిజమో ఒకసారి గిచ్చు తెలుసుకుందాం జాలీ రైడ్ లో ఓటీస్ మనతో కలుస్తాడు ఇది జంతువులు చేసే అతిపెద్ద పాపం అతి పెద్ద పాపం భలే ఉంది బట్ బట్ నువ్వు అది తెచ్చావా అది ఇక్కడే ఉంది చూపించు చూపించు చూపించు ఏది చూపించు ఇక్కడే ఉంది మనది తిరుగుబాటు మనకు ఎదురు లేదు <laughs> వాళ్ళు అక్కడున్నారు మన లోపలికి వెళ్ళలేము అవును నాకు బాధగా ఉంది ఓరి చిట్టి స్కూల్ ఫంక్షన్ ఉన్నా ఇంత రాత్రి వరకు బయట ఉండదని నీకెన్నిసార్లు చెప్పాను ఇంత రాత్రి వరకు బయట ఉండొద్దని అన్నానుకో బ్లో బ్లో బ్లో బ్లా ఎవరేమన్నా సరే నేను అనుకున్న చేసి తీరతా నేను అనుకున్న చేస్తా అనుకున్నది సాధిస్తా ఎందుకంటే నేను అలాగా చెయ్యాల్సిందే నువ్వు రాకూడని చోటుకొచ్చావు ఏం జరిగింది ఏం జరిగింది శబ్దం చేయకండి మెల్లగా మెల్లగా మెల్లగా నాకు బాధపడవు సరేలే ఇక పదండి నాకు తెలుసు ఇది ఎలా ఉంది బాబు రండి పచ్చిక బయలుకెళ్ళను పచ్చిక బయలుకెళ్ళను పచ్చిక బయలుకెళ్ళను ఆవులను గౌరవిస్తాను ఆవులను గౌరవిస్తాను ఇంకెప్పుడు ఉత్తుంటారు పనులు చేయకు మన కిరీటాలు పెట్టుకుందాం ఇక మనమే రాజులం ముఖం చూసావా మాడి పోయింది. మాడి పోయింది. మాడి బిందు కొత్త పద్ధతిలో మన నాయకుడు ఎవరు నువ్వే మనకు ఎదురు లేదు నన్ను వదిలేయండి నేను దూకేస్తా రోడ్డు పక్కగా మనకే చెప్తున్నారు వెంటనే పక్కకు ఆపాలి మనం పక్కకు ఆపలేము పట్టుకోండి ఇంతకన్నా ఘోరం ఇంకేమి వాళ్ళెవరో కుర్ర సన్నాసులు పెద్దవాళ్ల కారు తీసుకొని సరదా చేసుకుంటున్నట్టున్నారు వాళ్ళని ఒకసారి బెదరగొట్టి ఇంటికి పంపిద్దాం కుర్ర కొంకలు వాళ్ళని పట్టుకోవటం వల్ల ఎటువంటి లాభం లేదు <laughs> అది ఇంకా ఆల్లోనే ఉందా కెమెరానా అదిగో పోలీసులు మనం పర్వాలేదు వాళ్ళు వెంటనే నా తోడే కాబట్టి తప్పించుకోవచ్చు అలా చూడు నేను హెలికాప్టర్ వచ్చేసింది మనం దొరికిపోయా రాను రాను ఈ మధ్య జనాలకి మరి పిచ్చి ఎక్కువైపోతుంది ఆ కుర్రాళ్ళెవరో గాని డైట్ కోక్ తాగి ర్యాంచర్ల కారులో షికార్లు కొడుతున్నారు ఓ అది మన కార్ అవి గిట్టలు మన కారులో ఎత్తు కూర్చుంది అవి గిట్టలే నేను నోరా బీడీని మాట్లాడుతున్నాను నోట్ల బీడి కాదురా సచ్చినోడా ఇప్పుడే టీవీలో నా కార్ని చూశాను దానొక ఎద్దు నడుపుతోంది ఇందాక ఎద్దుని నా ఇంటి కిటికీ దగ్గర చూశాను దీనికి దానికి ఏదో సంబంధం ఉంది పదే పదే నీకు ఫోన్ చేస్తానని ఊహించుకోకు ఇదేదో బాగున్నట్టుంది వాళ్ళు మనల్ని పట్టుకుంటారు పట్టుకుని పోస్ట్ మార్టం చేసేస్తారు మనం తూకేస్తున్నాం వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి త్వరగా రా హెలికాప్టర్ నుంచి గ్రే బ్యాడర్ అనుమానితులు నాకు ఇక్కడి నుంచి స్పష్టంగా కనిపిస్తున్నారు ఉంది త్వరగా పదండి వాళ్ళు పారిపోతున్నారు ఇంకా త్వరగా ఇంకా త్వరగా పనైపోయింది పెద్దవాళ్ళే నాకు అక్కడ కనిపించారు వాళ్ళని పట్టుకున్నాం చేయగలడేమో ఒక్కసారి ఊహించండి అది వీలు కాదు పట్టు పడతాం Ugh. సరే కానీ అసలు మనం ఈ పని ఎందుకు ఎందుకు చేస్తున్నావు చెప్పగలవా ఎందుకంటే మా డాడీలాగా చేసేవాడు ఇలా చూడు సరదాగా గడుపు నేను చూసుకుంటాను అనేవాడు వీల్లేదు మనం బుద్ధి మంత్రం నేను నీతోనే ఉంటా అవును అలాగే సరే తర్వాత ప్రయత్నిస్తా మిత్రమా నేను నీకోసం డ్రింక్ తీసుకొస్తా మళ్ళీ వస్తా హే, దమ్ముంటే ఎదురుగా రండిరా నేను ఇక్కడే ఉంటా నేను మీతో మాట్లాడచ్చా అది తప్పకుండా మరేమి పర్వాలేదు నేను ఇంతవరకు మీతో మాట్లాడలేదు <laughs> ఒక్క నిమిషం ఉండండి కుర్చీ వేస్తానుండు నేను నీకు సాయం చేస్తాను మరేం పర్వాలేదు నా అంతటి నేనే కూర్చోగలను <gasps> ఓరి నాయన బిడ్డ పుట్టబోతుందనిపిస్తోంది <laughs> కంగారు పడ్డావా <laughs> లేదు లేదు థ్యాంక్ యూ నా గుండె గొంతులోకి వచ్చింది ఓ <laughs> ఎంతో అందంగా ఉంది కదా నా గుండె <laughs> ఈ రాత్రి ఓ అవును అది కూడా ఎంతో బాగుంది తారల గురించి మా డాడ్ చెప్పేవాడు ఆయన ఎలా ఉండేవాడు మా నాన్న ఎంతో గొప్పవాడు మహాపురుషుడు విచిత్రం నేను ఆయన కొడుకును కాను నేను ఆయనకు దొరికాను నన్ను పెంచుకున్నాడు నేను నా సంగతి ఆలోచించలేదు ఒక విధంగా ఆయన నా కోసమే బతికాడు ఆయన తప్పు నాకు మరెవ్వరూ లేరు నేను చివరిసారిగా ఆయనతో మాట్లాడినప్పుడు నేను దొరికిన రాత్రి గురించి చెప్పాడు ఆకాశంలోకి చూశాడు తారల గురించి చెప్పాడు ఆయనకు లేడు ఆ నీ సంగతి ఏమిటి నా ఉద్దేశం నీ వ్యక్తిగతం అనుకో నేను నేను ఒకవేళ హద్దు మీరి మాట్లాడుతున్నట్టు అనిపిస్తోందా మరేం పర్లేదు బయటికి చెప్పేయి సరే ఇంతకీ ఎక్కడి నుంచి మొదలు పెట్టను నాకు పెళ్ళైంది జీవితము బానే ఉండేది జీవితాంతో హాయిగా ఉంటుందనుకున్నాను కానీ ఒకరోజు ఘోరమైన తుఫాన్ వచ్చింది అప్పుడు బెసి నేను పచ్చిక మేస్తున్నాం ఎత్తైన ప్రదేశంలో తలదాచుకున్నాం మేమిద్దరూ ఇంటికి తిరిగొచ్చేసరికి ఒక్కరు కూడా ప్రాణాలతో మిగల్లేదు ఓ విషయం చెప్పనా నీకు నాకు మంచి రోజులు మొదలైనట్టు నాకు అనిపిస్తోంది కావాలనుకుంటున్నావు హీరోవా ఎద్దువా నువ్వు బెన్ కొడుకు కదూ హోడేసువే అవునా అంటే నువ్వు నాయకుడు అయ్యావన్నమాట ఓ ఎంతో గొప్ప విషయం నువ్వు అతని స్థానంలో ఉండగలననుకుంటున్నావా హోడీస్ అసలు నీ పనేంటి నీ పశువుల కొట్టం నేస్తాలతో ఎంతో హాయిగా సరదాగా ఉండేవాడివి ఈ సమయంలో అక్కడ సరదాగా ఉండాల్సిన నువ్వు ఇక్కడున్నావేంటి చూడు ఈ క్షణం నుండి నేను చెప్పినట్టే జరుగుతుంది నువ్వు మాకు ఎదురుపడ్డా నువ్వే మొహం చాటేయాలి అప్పుడప్పుడు జంతువులు మాయమవుతూ ఉంటాయి అవన్నీ సహజంగా జరిగే విషయాలే అనుకో ఈ రహస్యం మన ఇద్దరి మధ్య ఉంటుంది ఓ బెన్ సుపుత్రుడా ఒకవేళ నీలో హఠాత్తుగా ధైర్యం వచ్చినట్టు అనిపించిందనుకో మాకు కనిపించిన జంతువులన్నిటినీ సఫా చేసేస్తాం వచ్చిన దాన్ని తిరిగి వెళ్ళిపో అంతా సురక్షితంగా ఉందని అందరూ అనుకోవాలి మళ్ళీ మనం రేపు కలుద్దాం ఇదే ఒప్పందం మళ్ళీ కలుసుకుందాం గుండ్రంగా భలేలాగా ఉన్నావు గుండ్రంగా హే డాడ్ నేను నీ స్థానంలో ఉన్నాననుకున్న అది నిజం కాదు కానీ నువ్వు గొప్పవాడివి డాడ్ విషయం చెప్పనా నేనేమనుకున్నానో నాకు తెలియదు కానీ ఒక్క నిమిషం ఆలోచించాను నీ స్థానంలోకి వచ్చాను అనుకున్నా కానీ ఈ తోడేలను చూసావా నువ్వైతే ఎదిరించేవాడివి అసలు వెనక్కి తగ్గేవాడివి కాదు నేనలా కాదు ఎంతో భయపడ్డాను నేను నీలాంటి వాణ్ణి కానని ఎప్పుడు అనేవాణ్ణి అది నిజం నీలా ఉంటే బాగుండేది నేను ఈ పని చేయలేను పాప నేను వెళ్ళిపోవాలి నన్ను క్షమించు ఈ పని డ్యూక్ చేసుకుంటాడు అన్ని చక్కబడతాయి అసలు అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు దయచేసి నువ్వు నాకేమీ చెప్పకు నేను ఈ విషయాన్ని పెద్ద చేయదలుచుకోలేదు అందరూ వినండి ఓడిస్ ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నావు వద్దు అదే కుదరదు నువ్వు మోతోనే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు వెళ్ళిపోతున్నావా నిజానికి నువ్వు నేను ఎప్పటి నుంచో గొప్ప ప్రాణ స్నేహితులం కదా లేదు పిప్ వీలు కాదు నేను వెళ్ళిపోతున్నాను సరేనా బాధపడకండి హాయిగా జీవించండి నువ్వేం చెప్తే అదే చేస్తాం అదే చెప్తున్నాను నా మాట వినకండి మీరెవ్వరూ నా మాట వినకూడదనే అంటున్నాను అతని మాట ఎవరు వినకండి నేను చెప్పేది ఎవరు చేయకండి అంటే నువ్వు చెప్పేది గనుక మేము చేయకపోతే నువ్వు ఖచ్చితంగా ఇక్కడే ఉంటానంటావా చచ్చిన కందిరీగా ఓహో థ్యాంక్స్ చచ్చింది కోస్తో బతికింది జూక్ నువ్వే నాయకుడివి కుక్కలను కూడగట్టు మీరందరూ నాకన్నా గొప్పగా ఈ పని చేయగలరు అలాగే ఓడేస్ అలాగే నా బతుకు నేనే బతకాలి ఇది ఇది నేనుండాల్సిన చోటు కాదు హే ఏం జరిగింది ఓడేస్ దయచేసి ఏం లేదని మాత్రం చెప్పకు నాకు అసలేమీ తోచడం లేదు నువ్వు బాధలో ఉంటే సహాయం చేస్తాను అది నా బాధ్యత అక్కడ ఏం జరిగిందో నీకు తెలుసా బిగుసుకుపోయాను ఓకే నిన్న రాత్రి నేను తరమ తరమలేదు నేనేమి చేయలేకపోయాను అవి రాత్రికి తిరిగి వస్తున్నాయి నేను అవన్నీ కాపాడలేను అందరూ ఇక్కడే ఉన్నారు నన్ను నమ్ముకున్నారు నేను వాళ్ళలో ఎవరిని కాపాడలేను ఓడేస్ గొప్ప నాయకుడంటే పెద్దగా బలంగా ఉండేవాడు కాదు అందర్నీ పట్టించుకునేవాడినే గొప్ప నాయకుడంటారు నిజమే అది మంచి ఆలోచనే డైసీ అదెంతో మంచి ఆలోచన నీకు నిజం చెప్పాలి నేను బెస్సీని కలవలేకపోతున్నాను <laughs> ఒకవేళ వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో నేను అర్థం చేసుకోగలను కానీ ఒక్క మాట మాత్రం గుర్తుంచుకో ఒకవేళ నువ్వు వెళ్ళిపోయినా నేను నిన్ను ఎప్పటికీ నమ్ముతాను కంగారు పడుకు ఏం జరిగింది వాళ్ళు తీసుకెళ్లారు ఏం చేద్దాం కమా నాకు అతను కనిపించాడు ఆ తోడేళ్ళు ఇక్కడికి వచ్చాయి వాళ్ళు ఆటాను హానాను మరో ఆరేడుగురిని తీసుకెళ్లిపోయారు వాళ్ళు పగటి సమయంలో ఎప్పుడు ఇక్కడికి రాలేదు వాళ్ళు ఈ రోజు రాత్రికి వస్తారని నన్ను నమ్మించారు నన్ను బాల్తో కొట్టించారు ఏంటి ఏం లేదు ఓడేస్ మ్యాడీని తీసుకెళ్లిపోయారు ఆ తోడేళ్లెంతో బలమైనవి ఏంటి ఆ తోడేళ్లు బలమైనవి అంటున్నాను ఎంతటి బలవంతుడైనా వాటిని ఏమీ చేయలేడనే నా ఉద్దేశం నువ్వు అన్ని చూసుకుంటావా నిస్సందేహంగా నేను తిరిగి వస్తాను నేను వస్తాను వద్దు ఇక్కడే ఉండు నువ్వు ఒంటరిగా వెళ్ళకు వాళ్ళు నిన్ను చంపేస్తారు అవును వాళ్ళు చంపేయగలరు రాత్రి విందుకు మీరందరూ వచ్చినందుకు సంతోషం ఓపిగ్గా ఉన్నందుకు ధన్యవాదాలు రాత్రి భోజనమే మాకెంతో ఇష్టం మీరందరూ భలే నోరూరిస్తారు నాకు చికెన్ అంటే ఇష్టం చికెన్ స్కిన్ అంటే మరీ ఇష్టం నువ్వు ఒక పరమ నీచుడివి ఏంటి పరమ నీచుడివి నీచుడు నీచుడు నీచుడు కూడా తినాలిగా చిటి చేస్తానని వదిలే ఇది నాది నాకుండి పెట్టండి ఈలోగా ఈ చిన్నదాన్ని రుచి చూస్తాను ఎందుకు తెలుసా నేను నీచుణ్ణి కాబట్టి ఆ పిల్లలు కింద పెట్టు హఠాత్తుగా నీకు ధైర్యం పొడుచుకొచ్చినట్టుంది అంతే కదా నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానంటే ముందుగా ఈ పిల్లని దగ్గర నుండి తీసుకుంటాను ఆ తర్వాత నువ్వు కింద పడి పైకి లేచే లోపలి ఈ కోళ్ళన్నిటిని తీసుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను నాకు తెలియకడుగుతాను అంత పని నువ్వు ఒక్కడివే ఎలా చేయగలవు చంపేయండి just one life. In a world that keeps on pushing me around, but I'll stand my ground. And I won't back down. Hey. ఇది నచ్చిందా అలాగే నొక్కండి అలాగే నొక్కండి చూడండి మీ హీరోను ఒకసారి చూడండి నా స్థావరంలోకి రావాలని ఎలా అనుకున్నావు నువ్విలా కూలబడి ఏం జరుగుతుందో చూస్తూ ఉండు నీ కళ్ళ ముందే నీ నేస్తాలని తినేస్తా ఏమిటిది బలవంతుడు తన కోసం ఆలోచిస్తాడు అతి బలవంతుడు ఇతరుల కోసం ఆలోచిస్తాడు <laughs> భలే తమాషాగా మాట్లాడుతున్నావు నాకేదో వాసన వస్తోంది వాళ్ళు వాసన పసిగడతారని చెప్పాను వాళ్ళు వాసన పసిగట్టారా ఓ నిజమే నాకు తెలుసు నా ఒంటి నిండా ఉంది నా దగ్గరే ఉండండి మిత్రులారా మీకేం కాదు <laughs> రుచిగా ఉంటే నీ భాగాన్ని చూస్తుంటాను ఆ, అదే నీ అందాన్ని చూస్తుంటాను హో హే సారీ పోర్చుకోలేకపోయా నాకు చాలా ఆందోళనగా ఉంది <laughs> అదే నీ సైన్యమా నా లెక్క ప్రకారం నువ్వు కొంచెం వెనక్కి తగ్గితే నీకే మంచిది సంగతి ఉంటే చెప్పు చెప్పు ఇప్పుడు నేనేం చేస్తానో తెలుసా నీ చెవిలో దూరిపోతాను <laughs> scientist. బానే ఉంది ఇప్పుడు నేనేం చెయ్యాలి ఓ దిగులు పడకు నీకొకటి స్పెషల్గా ఇస్తానులే బుడ్డోడంటే నాకెంతో ఇష్టం త్వరగా త్వరగా ఓ! నన్ను నన్ను వదులు దీని నుంచి చికెన్ లాగే ఉంది chicken chicken chicken chicken chicken chicken chicken chicken like మామా కమ్ ఆన్ నీ దగ్గరే ఉంది ఏమి లేదా ఇక నువ్వెప్పుడు రాకూడదు ఇక ఆయన మనకి నమ్మద్దు నువ్వు అలా అండం నేను విన్నాను నేను అతన్ని కర్రతో కొడతానని చెప్పాను ఈ రాత్రంతో బాగుంది మేము తోడేళ్ల పని పట్టాము పెక్కాకిలా అరుస్తోంది అలాగే మన కొట్టంలోకి ఒక కొత్త మెంబర్ రాబోతోంది తెలుసా డైసీకి నువ్వు అక్కడి నుంచి వెళ్ళగానే నొప్పులొచ్చాయి పడింది తను ప్రసవిస్తోంది మిత్రమా తను ఇంకా పెద్దదవుతూ ఉంటుందని నువ్వు కలలుగంటున్నావా ఏమిటి తనకి ఎలా ఉంది మనం త్వరగా వెళ్ళాలి మనం నడుస్తూ వెళ్తే సమయానికి చేరుకోలేం తనకేం కాదు నువ్వు దిగులు పడకు మైల్స్ నేను బంటిని అక్కడికి వెళ్ళాలి గుర్తుంచుకో మిస్టర్ నేను ఒక ఆడదాన్ని నువ్వు నాతో ఉన్నప్పుడు నీ కళ్ళు నా పైన ఉండాలి తన మీద కాదు వాళ్లకు ఫోన్ చేసి ఎక్కడికి రావాలో చెప్దాం ఏం జరుగుతోంది ఓడిస్ నాకు కూడా తెలీదు ఏం జరిగిందో ఏమో పద పద అడిగి తెలుసుకుందాం బాబోయ్ డేస్ నేనెంతో దిగులు పడ్డాను దేని గురించి దిగులు అన్నిటిని మూసేశానుగా ఏం పర్వాలేదు నేను వచ్చేసాగా ఇలా చూడు మిత్రమా నేను నీకోసమే తిరుగొచ్చాను సరే డేసీ అంతా బానే ఉంది ఇప్పటిక ఊపిరి పీల్చుకో నొప్పిగా ఉంటుంది అనుకుంటా ఆ, అవునవును ఎంతో ఎక్కువ నొప్పిగా ఉంటుంది అలాగో తెలియదు క్షమించు నేను పొందిని ఇంకా ఏమీ జరగలేదు తనకేమీ కాదనుకుంటాను ఒకవేళ ఓ ఓ ఒకవేళ బిడ్డ ఇరుక్కుపోతే అప్పుడేలా అంటే సగంలో ఇరుక్కుంటే అప్పటికి తను ఒకటిన్నర ఆవు అవుతుంది కదూ ఒకటిన్నర ఆవు అని నేను అనలేదు లేదు నువ్వు అన్నావు నువ్వు అలాగే అన్నావు డ్యూక్ ఒకటిన్నర ఆవు అని నేను అన్నానా నేను మీ మధ్యలోకి రాను హేయ్ అలా చూడండి వీడొక అందమైన మగ బిడ్డ వెళ్ళి తీసుకో భలే ముద్దుగా ఉన్నాడు వీడికి ఏం పేరు పెడదాం అనుకున్నావు నాకు బాగా నచ్చిన పేరు బెన్ <laughs> నిజంగా నాకు మతిపోతుంది హే చిన్నారి బెన్ హే చిన్నారి నేస్తమా ముద్దుస్తున్నావు నా చిన్నారి నేస్తాన్ని చూడండి ఏది నడువు మేము మాట్లాడుకున్నాం నీకు వేరే ప్లాన్స్ ఉన్నాయా కానీ కానీ నువ్వు ఇక్కడ చేసిన పనిని అందరూ కూడా మెచ్చుకుంటున్నారు కాబట్టి నువ్వు ఇక్కడ ఇంకా మాతో కొంతకాలం కలిసి ఉండేందుకు ప్లాన్ చేసుకున్నాం అనుకుంటున్నాం <laughs> ఒకే ఒక్క విషయం చెప్తాను నేను బతుకున్నంత వరకు ఈ కంచె లోపలుండే ఏ జంతువుకి హాని కలగదు నేను నోరా బీడీని నేను చాలా విలువైన దాన్ని నన్ను నేను అలాగే చూసుకుంటాను ఓ నాకు అసలేం తెలియడం లేదు బహుశా కండిషనర్ వాటం మర్చిపోయాను అనుకుంటాను barnyard dance with the Arquette Children's Chorale.